ఆయన భోజనానికి పిలిస్తే ఈ జగన్ మరి డబ్బు సంగతి తేలకుండా భోజనానికి కదా ఇవ్వాల్సిన ఉన్నాయి పుచ్చుకో అది ఎప్పటికీ కేవలం ఆట అలా పోతూ ఉంటుంది మన సంసారం ఇంతకంటే సత్యమైనది కాదు మోనోపలి ఆట వంటిది మనకేమో వాడు ఐదు వందలు ఇవాళ వచ్చింది మనం వీడికి మూడు వందల పది రూపాయలు మాకే ఉన్నాం అది ఇచ్చాము అని అది వస్తోంది అది వెళ్తోంది అది వచ్చింది ఇది వెళ్ళింది ഒരു വടക്ക് ഇത്ര ഭാഗമോ अपन ദേഷം അങ്ങേ ഇടാ മോനോപോളി ആവാനാണ് ഒരു ആർദോ ആർദോ അർട്ടോ ഓടണം നല്ലൊരു ഭാഗം പൂർത്തിയാ നിമഗ്ഗോയേ പറയുന്നതാ കലർ മനക്ക് നിൻ പോളുന്തീ ഈ ലോകോ അവർ ഓട കാലപുരുഷോ ദീഷ്ട്രൈസ് അതെബുകൊട അതെബുകൊട ചേർന്നാ ആസ്പതോ കാദിയാലോ മീനിപോടേ കൊടർത്തേ ഉള്ളൂ ഇഷ്ടോ ലൈദോ ഓസു അപ്പുറത്തെ നൈലാന്തം കള ఇదేమిటి ఈ ఆట చక్కగా సాగిపోతున్న ఆటలో ఆట అలా సాగిపోతూ ఉండాలి కానీ మధ్యలో ఈ కార్డియాలజీ అని కంగారు పడతాడు ఓ మందులో దిగుతాడు ఆ ఈ ఆటకి ఏదో ఆటంకం వచ్చింది ఏదో దెబ్బ పడింది అని అనుకుంటాడే తప్ప ఇదంతా ఒక విచ్చ మాయా కల్పన అని తెలుసుకోలేదు ఆటని హాస్పిటల్ నుంచే కొనసాగించే ప్రయత్నం చేస్తాడు లేకపోతే తన చిత్రాదుల చేతను ఆట అడిపిద్దాం నా ఆట మీరు ఆగండ్రా నా న్యూయార్క్ పట్టణంలో అడ్డు వసూలు చేయండిరా నాకు వారానికి నాదే అక్కడ వడ్డీ తీసుకుంటారా అని భార్యని పిల్లల్ని కృషి చేస్తూ ఉంటారు ఆ హాస్పిటల్లో ఉంది ఈ లోపల ఆ కాలపు ఇంకో రేపు కొడితే నోరు వెళ్ళగడతాడు ఆ మూడోపలి ఆట అక్కడతో అయిపోయింది భార్యాపిల్లలు కొనసాగిస్తారు వాడి వాడి వరకు అది సంతుడైతే ఈ సంసారం అలా అది సత్యం అంటే అంత హఠాత్తుగా ఒక్క క్షణంలో అది అలా కుప్పకూడిపోయి సత్యం అయితే అలా ఉంటుందా సత్యం కాదు కాబట్టి అలా క్షణాల్లో అది కుప్పకూడిపోతుంది కొలాబ్స్ అయిపోతుంది ఇవన్నీ అంత సారం ఉంటుంది it's all gone in the second ఒక్క సెకండ్లో ఆఖరు అంతా సక్రమంగా చేసుకుంటున్నారా అంటాడు మోరు వెళ్ళగలుగుతారు వాళ్ళు సమాధానం చెప్పి లోపల వెళ్ళిపోలేదు అంటే కాబట్టి నేను జీవులను ఈశ్వరులను వాళ్ళు కల్పన ఇదంతా కూడా జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఇదంతా కల్పన ఆ బ్రహ్మ పరబ్రహ్మ శుద్ధ చైతన్యం తప్ప వేరే ఏది సత్యము కాదు తాభ్యాం ఆ జీవ ఈశ్వరులచే సర్వం సర్వము అనగా జీవ సృష్టి ఈశ్వర సృష్టి ప్రకల్పితం వ్యక్తిగా కల్పించబడినది ఆనందమయ విజ్ఞానమయం ఈశ్వర జీవకం మాయయా కల్పిత వేదౌ ఆభ్యాం సర్వం ప్రకల్పితం గుణాక్షకాది ఇంకోటి మత్స్య కాదు భీమాంతగా ఎక్కడుంది దాని తర్వాత ఉందా అయితే పాఠభేదమని అనుకోవాల్సి పోనండి ఆ దీవాయుష వాటి పెట్టి తృణా ఎలాగూ సంగ్రహమేగా కాబట్టి పర్వాలేదు సంగ్రహంలో ఎలా ఉంది మీరు సంగ్రహమే చూస్తున్నారే ఆ శ్లోకం సంభవ్ ఆ శ్లోకం ఇక్కడ కనపడకపోవడం అంటే ఎక్కడో మంచి శ్లోకం ఓకే మంచిది మీకు ఇస్తారు ఈ శ్లోకం అందాము జీవేశయోర్మాయికయో వృథైవ కలహం యయు అనుశోచామ ఏవాన్యాన్ భ్రాంతైర్వివదామహే ఈవేషయో మాయికయో వృథా ఏవ కలహం యయు అనుశోచామ అన్యాన్ జీవుడు ఈశ్వరుడు వేర్వేరు కాదు ఒకటి ఒకే చైతన్యం ఇప్పుడు ఒకే నీరు మొత్తం అంత అంటే చెరువైంది కేవలం కదులుతున్న ఆ చిన్నది అంటే అలా అయినది తరంగము ఉన్నది అక్కడ చెరువు లేదు తరంగము లేదు నీరు లేదు అంతే దొరికింది కరెక్ట్ సంగ్రహం చేశారు కదా సంగ్రహం చేసేప్పుడు ఒక శ్లోకంలో రెండో పాదము తర్వాత శ్లోకంలో మొదటి పాదము కలిపి సంగ్రహం చేస్తారు అది రెండో పాదం అలా కూడా చేస్తారు ఒకప్పుడు ఒక లో సగమే తీసుకుని ఇంకో దానిలో కలిపి నేను సూత్ర సంహితలో చేసేవాడి ఇదంతా సూత్ర సంహిత సారహ పుస్తకంలో ఇలాంటి వేషాలన్నీ వేస్తే తయారైంది ఇలాంటి ప్రక్రియలన్నీ దాంట్లో ఉన్నాయి అది ఆ రకంగా సంగ్రహమైంది నాకు ఇవాళ ఎవరో ఇద్దరు ఉంటే అనుకున్నా మీరు అన్యథా భావించప్పుడు మన సుఖసహిత సుఖసహితాసాహ పుస్తకము బట్లీ యూనివర్సిటీలో లైబ్రరీలో మేము చూసాము నాకు ఎవరో బట్లీ యూనివర్సిటీ సంస్కృతి డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ సంస్కృతి డిపార్ట్మెంట్ అక్కడ ప్రస్తుతం బాధపడేది కాదు ఇక్కడ మీరు ఇక్కడ యూనివర్సిటీస్కి వెళ్తే సంస్కృతం ఎవరు సరిగ్గా చదవాలి మన సెంట్రల్ యూనివర్సిటీ సాంస్కృతిక డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ బాగా చేస్తారు ఇంకా ఏవేవో యూనివర్సిటీలు ఉన్నాయి వాటిల్లో సాంస్కృతిక డిపార్ట్మెంట్ వీక్ గా ఉంది పెద్ద బలంగా ఉంది ఒకప్పుడు ఉస్మానియా బాగుంది ఇప్పుడు మోస్తరుగా ఉంది కలుస్తుంది కలుసుకున్నందుకే సంతోషం central university strong Berkeley university సాంస్కృతిక డిపార్ట్మెంట్ అక్కడ ఓపెన్ హైమర్ చదువుకున్నాడు సాంస్కృతిక్ నేను కొత్త యూనివర్సిటీ సెలక్షన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళని కలిసాను అప్పట్లో నేను కలిసి కలుస్తూ ఉండేది దీన్ని మానేశాను సో అసలు సూపర్సోనిక్ ఆ పుస్తకం ఉంది దాన్ని చూసాము లైబ్రరీలో ఉంది అని అవలంబించాను కాబట్టి ఈ రకంగా అక్కడో మాట ఇక్కడో మాట కలిపితే అది ఒక వాక్యము అది ఆ మిషన్ అవసరం మనకి మంచి శ్లోకం అది జీవేశయో మాయికయో వృథా కలహం యయు అనుశోచమా అన్యాన్ నా భ్రాంతై వివదామహే ఈ లోకంలో రెండు రకాల దేవులు ఉన్నారు నేను అంటూ ఉంటాను దేవాలయంలో కూర్చున్న దేవుడు మార్కెట్ లో ఉన్న జనులు దేవాలయంలో కూర్చున్న జనులు అంటే ఏదో పూజ ప్రసాదం దీపారాధన కళ్యాణం అంటూ ఇలాంటివో మాట్లాడుతూ మార్కెట్ లో ఉన్న జనులు మళ్ళీ రెండు రకాలు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నవాళ్ళు భోగ స్థానంలో ఉన్నవాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నవాళ్ళు డబ్బు పోగేసుకునే హడావిల్లో ఉంటారు make more money more money more money భోగస్థానంలో ఉన్నవాడు ఆ భోగేశం డబ్బును ఖర్చు పెట్టి భోగాన్ని అనుభవించే హడావిడిలో వాళ్ళు ఉంటారు ఇది మామూలు జనం కాబట్టి ఆ రెండు రకాల జనాల్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ముందు ఆ దేవాలయంలో కూర్చున్న జనాల గురించి చెప్తున్నాడు ఈ దేవాలయంలో కూర్చున్న జనాలు ఉన్నారే వీళ్ళు ఎవడైనా జీవుడు ఈశ్వరుడు ఒకే తత్వము అంటే కొట్లాటకొస్తారు వస్తారు వృధాగా కలహం చేస్తారు ఈవుడు ఈశ్వరుడు వేరు వేరు అని అంటారు కాదండి ఒకే పరమాత్మతత్వము ఒకవైపు దేవుడు గాను ఇంకొక వైపు ఈశ్వరుడు గాను భాషిస్తోంది అంటే దెబ్బలాడతారు ఆ దేవుడు king of heaven king of heaven నేనే అన్నాడు క్రైస్ట్ మీకు తెలుసా క్రైస్తుకి రాజకుమారుడు అంటే మీరు ఎదురు రాదు రాజకుమారుడు అని పేరు అంచేతనే క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ రాజకుమారుడు అని పేరు ఉంటుంది వాళ్ళు మీరు గమనించారు రాజకుమారుడు రాజకుమారుడు పేరు ఉంటే వాడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యి ఉంటాడు ఛాన్స్ ఇస్తే అందరూ కానక్కర్లా ఛాన్స్ ఇస్తే అలాగే పునీత కుమార్ అని ఏదైనా పేరు పునీత అంటే పవిత్రమైన పునీత కుమార్ అంటే the sanctified son of God అది ఎవరది Christian so are you the are you the prince of the kingdom of heaven అని అడిగితే ఎస్ అంటాడు are you the king of the kingdom of heaven అంటే ఎస్ అంటే అంటే అహం బ్రహ్మాస్మి ఆ భాష కొద్దిగా మారిందంటే ఆయన్ని వాళ్ళేమో క్రూసిఫై చేశారు హైలైట్ ఏం చేయలేదు వాళ్ళే ఆ జ్యూస్ జ్యూస్ ఎందుకు జ్యూస్ అంటే టెంపుల్లో ఉన్న జ్యూస్ ఆ టెంపుల్ టెంపుల్ ప్రీస్ట్లే వాళ్ళు ఏమన్నా people who believe in absurdities are capable of committing atrocities అన్నాడు ఓ మహా అన్నాడు ఒక ఫిలాసఫర్ అంటే అద్వైత విషయాలను విశ్వసించడానికి సిద్ధమైన వాళ్ళు ఎంతటి ఎక్రోషస్ పనులనైనా చేయడానికి వినపాడరు ఎందుకంటే వాడు అంత అంధవిశ్వాసానికి వాడు రెడీ అయ్యాడంటే ఎంతటి హింసకైనా వాడు తయారు మనం చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ స్థితి బాగుండదు కాబట్టి వీళ్ళు దేవాలయంలో కూర్చుని దేవుడు వేరు నేను వేరు అని చెప్తూ ఉంటారు దేవాలయంలో కూర్చుందండి ఒక గ్రూప్ కింద చెప్పడానికి చెప్పారు అంతే తప్ప అక్కడికి వెళ్ళి దేవుడు వీళ్ళు ఒక్కటే మీరు అంటే అక్కడి నుంచి తరిమేస్తారు దేవుని చూస్తారు ఏదైనా చెప్పి అరెస్టెడ్ అవసరం మీరు మా రెలిజియస్ సొసైటీ కొంత దెబ్బ తీసుకున్నారు అని అరెస్ట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పి పాఠం ఇలాగే నాలుగు గోడల మధ్య చెప్తున్నాను కాబట్టి వెంటనే తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైలు ఎందుకంటే పబ్లిక్ కి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క మానసిక భావనలను మీరు హత్య చేసేది కనుక డౌన్ డౌన్ డౌన్ అరెస్ట్ చేసి నేను నాలుగు గోడల మధ్య కాలక్షేపం చేస్తాను వాళ్ళు అలాగే డెవలప్ వస్తారు అనవసరంగా వస్తారు మృతైవ కలహం అలా జరగడంతో ఉంటారు ఆ దేవుడు సరే దేవుడు వేరు దేవుడు వేరు ఒప్పుకున్నాము ఆ దేవుడు ఎలా ఉంటాడో చెప్పు అంటే మీరు అంటాడు ఆ దేవుడు కిరీటం పెట్టుకుంటాడు ఇప్పుడు తీసుకొచ్చినట్టు దేవుడు పట్టుబడి పట్టుకుంటాడు ఏ పట్టుబడి పట్టుకుంటాడు కలిసి పట్టుపంచి పట్టుకుంటాడు ఆవుడు కంచి పట్టుపంచి అంటే కంటిన్యూటీ కస్టమ్ మేడ్ చేసి పట్టుకుంటాడు డబ్బున్న భక్తులు కంచి పట్టు కంచులు కంచి పట్టు చీరలు కిరీటములు తర్వాత కౌస్తుభ మాణిక్యము చందనము పురుగు దువ్వాది తర్వాత సహస్ర దీపాల సేవ అంతా డబ్బు వ్యవహారం డబ్బున్న భక్తులు వీళ్ళంతా దొరకం వీళ్ళంతా రాజస భక్తులు ఇంకో భక్తులు ఉన్నారు వీళ్ళకి క్లీన్ గా ఉండకూడదు ఇది అన్క్లీన్ గా డర్టీగా ఉంటే ఎంత డర్టీగా ఉంటే దేవుడికి అంతా ప్రీతి కాబట్టి బూడిది రాసేసుకోవటం ఎముకలు వేసేసుకోవటం గుడ్లను వెతికి పెట్టుకోవడం గడవ వేసుకోవటం ఎముకలను పట్టుకుని ఆ ఎముకలతో ఇలా ఇలా నీళ్లు కలడం ఎముకల్ని పూజ చేయటం తర్వాత సగం కాలం శవం మీద కూర్చోవడం ఎంత నెగటివ్ జుగుప్స కలిగితే అంత దేవుడికి ప్రీతి అని ఇదో కూడా తామస ఎందుకంటే వైష్ణవులు ఏమంటారో తెలుసిన ఆ శైలి జోలికి వెళ్ళదంటారు ఎందుకంటే వాళ్ళు అమంగళ స్వరూపులు అంతా అమంగళమే ఇంకే పేరుకి శివాన్న తప్ప చుట్టూ అంతా అమంగళం తప్ప మంగళం శ్మశానంలో అమంగ శ్మశానంలోకి అలాగే శ్మశానం పక్కన నుంచి వస్తే ఇంటికి వచ్చి ఏం చేయాలి స్నానం చేయాలి సత్యాల స్నానం చేయాలి అంటే అలాగే ఆ వస్త్రాలతో సహా స్నానం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ శివాలయం పక్కన నుంచి వెళ్తే స్నానం చేస్తారు శ్మశానంతో సమానం అది వెళ్ళదు అసలు పక్కన నుంచి ఇదిగో దేవుడు జీవుడు వేరన్న వాళ్ళు ఈ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటున్నారు ఏదో దేవుని పేరుతో దేవాలయానికి వచ్చాడు లేకపోతే ఏదో పూజా పురస్కారం ఉన్నాడు కొన్ని మంచి మార్గంలో నడుస్తాడేమో అని మనం సంతోషించడానికి లేదు వాళ్ళు అలా కలహించుకుంటూనే ఉంటారు ఒకరితో ఒకళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు ఈ కొట్లాటలు భారతదేశంలో హిందూ ధర్మంలో అయితే వెబ్బల్ లెవెల్లో ఉంటాయి స్వంశుంఠ స్వంశుంఠ దగ్గర అవుతారు మరో చోట అయితే కత్తులు కటాలు గన్నులు బాంబులతో కొట్టాలి క్రూసేట్స్ అని ఇదే అలాంటి కత్తి యుద్ధాలు అలా ఉంటుంది వీళ్ళు అలా కొట్టాడుకుంటూ ఉంటారు వాస్తవంలో నువ్వు అనుకున్న జీవుడు జీవుడు కాదు నువ్వు అనుకున్న ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు భేదము కల్పితం జీవత్వము కల్పితమే ఈశ్వరత్వము కల్పితమే శుద్ధ చైతన్యము అద్వయ శుద్ధ చైతన్యం ఒక్కటియే సత్యం ఆ విషయం వీళ్ళు ఎరగరు అనవసరంగా కలహించుకుంటూ ఉంటారు దేవుడు పట్టుబట్టి పట్టుకుంటాడా దిగంబరుడుగా ఉంటాడా అని వీళ్ళిద్దరూ కలహించుకుంటారు పట్టుబట్టి పట్టుకుంటాడు అన్నవాడు చూసింది కాదు దిగంబరుడు అన్నవాడు చూసింది కాదు దిగంబరుడు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే దిగంబరుడు అంటే బట్టలు కట్టుకోని వాడని అనుకుంటారు అది అసలు కానే కాదు నేను కొండ కొమ్ము మీదకి వెళ్ళేదే దిగంబరుడు అంటే బట్టలు కట్టుకొని వాడని కాదురా బాబు ఆకాశమే శరీరముగా కలిగిన పరమాత్మ అని అర్థము అని చెప్పాలనిపిస్తుంది అది వెళ్ళుగా వాడు ఏమంటాడంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర అని పాట పాడుతూ ఉంటుంది భయం చేస్తూ అలా భయం చేస్తూ భయం చేస్తూ ఈ పైన వేసుకున్న వస్త్రము బరువు అనిపిస్తుంది ఎందుకని విగంబరా విగంబరా అని పాటిస్తుంది ఈ పైన కట్టుకున్న వస్త్రం తీసి పైకలు పారేస్తాడు లేదు ట్రాపికల్ కంట్రీలో అర్ధనగ్రంగా ఉందా నడిచిపోతుంది ట్రాపికల్ కంట్రీలో నడుస్తుంది కండువ పక్కన పారేసి దిగంబరాది ఆ తర్వాత నడువుకున్న వస్త్రం కూడా పక్కన పారేస్తుంది ఏమిటిగా అలా ఉందో సరిగ్గా వస్త్రం అది అంటే అలా కట్టుకొని చెప్తే అది అపరాధం అవుతుంది ఎందుకని వాడు దిగంబర విగంబరా అని భజన చేస్తూ ఉంటారు దిగంబర అంటే నగ్నంగా ఉండడం అని కాదు సర్వవ్యాపకుడైన ఆకాశ శరీరం బ్రహ్మ అది దిగంబర ఎవరికి చెప్తారు ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటారు వృథైవ కలహం వీళ్ళు దేవుడు దేవుడు జంతువులు వేసి వాళ్ళ పరిస్థితి అలా ఉంది మరి మిగతా వాళ్ళని చూడండి మిగతా వాళ్ళకి దేవుడు అక్కర్లేదు దెయ్యం అక్కర్లేదు వాళ్ళకి ఏం కావాలి డబ్బు భోగములు తప్పది ఏమీ అక్కర్లేదు డబ్బు అదే డబ్బులో ఏమీ లేదురా అంటే పోనీ ఏమీ లేకపోతే సరే నీకు అక్కర్లేదు ఊరుకో నా డబ్బు నాకు కావాల్సిందే డబ్బే లక్ష్యం డబ్బే దేవుడు అలా ఉంటారు ఆ ఇతరుల గురించి డబ్బు భోగాల్లో పడి కొట్లాడుకుంటారు వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ వ్యర్థంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం ఏమంటాము అయ్యో పాపం అనాలి తప్ప ఇంకా అంతకంటే చేసి లేదు అయో పాపం వెర్రిమొహాలు తెలియదు మూర్ఖులు అని అని అని అయ్యో పాపం అనుకోవడం తప్ప ఇంకేం చేయడం ఒక ఆయన ఉన్నాడు మంచి క్వాలిఫైడ్ అయితే యాంబిషస్ క్వాలిఫైడ్ ఏదో కొంత మంచిగా వర్క్ చేసుకుంటున్నాడు మధ్యలో యాంబిషన్ మొదలై కండిషన్ ఎలా మొదలైంది పక్క ఆయన ఆఫీసరు కారు కొన్నాడు నువ్వేమీ కొనలేదు అని భార్య ఏదో అన్ని మొత్తాన్ని నిజమే కదా వాడు నాకంటే తక్కువ ఆఫీసర్ వాడు కారు కొన్నాడు నాకు కారు లేదే మరి కారు కొంటే ఇన్స్టాల్మెంట్ అంటే కట్టడానికి పిల్లలనేమో మామూలు స్కూల్లో చదివించకూడదు ఖరీదైన స్కూల్లో చదివించాలి అమ్మగారేమో మహిళా మండలంలో వెళ్ళి క్లబ్లో మెంబర్షిప్ అవ్వాలి అమ్మగారు కూడా అప్పుడప్పుడు రమ్మి డబ్బులు పెట్టి ఆడుతూ ఉంటారు కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అందుకోసం ఎక్కువ వర్క్ చేసి more ambitious more competitive make more money ఆ రకంగా నడిపించి నడిపించి ఆఖరికి అవైలబుల్ తెలుసిన టెన్షన్ బాగా పెరిగిపోయింది మరి అంబిషియస్ పీపుల్ టెన్షన్ పెరిగిపోతుంది టెన్షన్ పెరిగిపోతే రెండు సమస్యలు వెంటనే వస్తాయి అయితే నలభై ఏళ్ళకే వస్తాయి అరవై ఏళ్ళ దాకా ఆగక్కర్లా నలభై ఏళ్ళకే రెండు సమస్యలు వస్తాయి ఒకటి కడుపులో మనత యాసిడ్ రెండు నిద్ర పట్టకపోవడం ఈ రెండు వస్తే చాలు ఇంకా వాడి జీవితాంతము డాక్టర్ల చుట్టూ తిరుగుతూ నేను అనుకున్నా క్యాన్సర్ గొప్ప వ్యాధి అనుకున్నాను క్యాన్సర్ గొప్ప వ్యాధి కాదు కడుపులో మంట నిద్ర పట్టకపోవడం ఇది గొప్ప వ్యాధి క్యాన్సర్నైనా జయించవచ్చునేమో కానీ వీటిని జయించడం మాత్రం సంభవం కాదు దాంట్లో పడ్డాడు అప్పుడు నేను అనుకున్నా అయ్యో సంసారి కనుడు సంసారంలో పడ్డాడు అసత్యములైన వాటి వెంబడి పరుగులు తీసుకున్నాడు మృగతృష్ణ వెంట పరుగులు ఎండమావుల వెంబడి పరుగులు తీసుకున్నాడు దొరికిపోయాడు సంసారానికి అజ్ఞానానికి దొరికిపోయాడు ఖర్చు అయిపోతున్నాడు అయ్యో పాపం అని అనుకున్నాను కొని చెప్తామా అంటే చెప్పే మనస్సు కష్టపెట్టుకుంటాడు పైగా నీకెందుకు నా గురించి పోవాలంటాడు పైగా నువ్వు నన్ను చూసి అసూయ పడుతున్నావు ఎవరికి చెప్తాను లేదు చెప్పడానికి కూడా లేదు అయ్యో పాపం అని అనుకోవడం తప్ప ఈ సంసారములను చూసి మనం చేయగలిగేది ఏమీ లేదు అన్యాన్ ఇతరులైన సంసారులను గురించి అనుశోచామ ఏవా అయ్యో పాపం అని అని మాత్రమే అనుకుంటున్నాము అనుశోచనం అంటే అదే సూచనం అంటే నేను కరెక్ట్ గానే మీకు చెప్తాను భ్రాంతై ఈ భ్రమపడుతున్న వారితో న మేము కొట్లాటకు దేశాన్ని ఆ దేవాలయానికి వెళ్ళి వాళ్ళు భ్రాంతులు ఆ దేవాలయంలో కూర్చుని ఉన్నారే వాళ్ళ మోహం ఇచ్చా వాళ్ళంత భ్రాంతులు వాళ్లే కానీ మొహలేదు అన్ని సూపర్ స్టిషన్స్ అన్ని భ్రమలే ఇది అభిషేకం పాలతోటి పెరుగుతోటి హనీ హనీ తోటి యాసిడ్ ఉంటుంది పాలలో యాసిడ్ ఉంటుంది పెరుగులో యాసిడ్ ఉంటుంది పురు పురుస్తుంది మరి యాసిడ్ ఉండదు హనీలో కార్బాక్సిడ్ యాసిడ్స్ ఉంటాయి ఈ యాసిడ్స్ ఉంటే అభిషేకం ఎక్కువగా చేసేస్తారు దాంతో ఆ విగ్రహము అది కొంత డిజాల్వ్ అవుతుంది దాని రూపు రేఖ లేకుండా పోతుంది అప్పుడు వీడు ఏమని చెప్తాడో తెలుసున్నా దేవుడు అతను అపరాధం చేసేటప్పుడు దేవుడు కోపం వచ్చిందని వాళ్ళందరికీ ఆ కమిటీ మెంబర్స్ అందరికీ అప్పుడు ఆ కమిటీ వాళ్ళు ప్రత్యేక సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ సమావేశం ఏంటంటే దేవుడికి కోపం వచ్చింది అపరాధము దీన్ని సరిదిద్దుగా ఎట్లు అంటే అప్పుడు ఒక ప్రధాన అర్చకుని సలహా ఇస్తారు అంధేదేవ ఆయన వీళ్ళకి ఏమన్నా సమాధానం చెప్తాడు విశాలమైన కుంభాభిషేకం చేసి సంప్రోక్షణ చేస్తే కానీ అపరాధం పోదు అని చెప్తాడు అప్పుడు వీళ్ళు సంప్రో ఐదు రోజులు సంప్రోక్షణ కార్యక్రమం చేస్తారు చేసి ఆఖరికి ఆ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటుంటారు ఆ పనులు ముందే అడవచ్చుగా నేను చెప్పింది అతిశయోక్తి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను it is not even an exaggeration this is exactly how they ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక మాట్లాడితే వాళ్ళు వీళ్ళు లాస్ట్ పీసెస్ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడేవారు కాబట్టి వాళ్ళతోటి వివాదం పెట్టుకోవట్లేదు ఇంకే సంసారంలో ఉన్నారు అన్యాయం వాళ్ళని అయ్యో పాపం అని దూరం నుంచి అనుకోవాలి కానీ వాడి దగ్గరికి వెళ్తే వాడు దెబ్బలాటకొస్తాడు అదే నువ్వు మూర్ఖుడు డబ్బు కోసం రెండు వేల కోసం దెబ్బలాడుతున్నాడు అదే నువ్వు మూర్ఖుడివి రెండు వేల కోసం నిలబడతావా తప్పు కదా అని అన్నాను కూడా ఇది నువ్వు ఇయ్యా రెండు వేలు ఓడిచాడు తప్ప వాడు ఆ దెబ్బలాట రాలేడు అదే రెండు వేలు ఇంపార్టెంట్ కాదురా డబ్బు నచ్చింది మీరు ఆ ఎక్కువ వాడి మనస్థితి నువ్వు సంతోషపెట్టు వాడి దగ్గర సేవ చేయి అది ముఖ్యం తప్ప డబ్బు కోసం బదిలీ అవ్వచ్చు అంటే సరే నువ్వు ఇచ్చేస్తావా రెండు వేలను నా పోటీ ఇచ్చేస్తా ఆ సేవ కూడా నువ్వే చేసుకోవాలి అలా రెండు వేలు కొట్టుకుని వెళ్ళిపోతుంది వాడు సంసారం అలా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేదాంతం అని చెప్పకూడదు ఒక ఆయన ఏమన్నాడంటే మెట్ట వేదాంతం అన్నాడు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే మెట్ట వేదాంతం అన్నాను అంటే నేను ఐ డోంట్ మీన్ ఈ పంచదశీకారుడు హీ డజన్ మీన్ ఇట్ ఆయన చెప్తున్నాడు హీ డజన్ మీన్ ఇట్ ఆయన ఏదో అలా ఊసుకోక చెప్తున్నాడు మరి సత్యం ఏమిటంటే దేవుడు వేరు నేను వేరు అదే సత్యం పెట్టేస్తాడు వాళ్ళ నోట్లో నోరు పెట్టడము సంభవమే కాదు నా నివదామహే మేము దూరం నుంచి దండం పెడతాను అయ్యో పాపం అజ్ఞానులు అనుకుంటాము ఎందుకంటే భ్రాంతే ఇది అది ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళతో వివాదం పెట్టుకోవచ్చు ఆ భ్రమలో ఉన్న వాళ్ళతో వివాదం పెట్టుకోకూడదు ఎవరెవరితో వివాదం పెట్టుకోకూడదని ఒక పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ ఉన్న వాటితో నువ్వు చేస్తున్న తప్పు అని నేను వాటితో వాదించవచ్చు సంసారి భ్రాంతిలో ఉన్న వాటితో వాదిస్తే వాడు జరగకపోతుంది వాళ్ళతో వివాదం పెట్టుకోకూడదు అలాగే నేను ప్రేమించాను అంటాడు ఒకడు వాడితో వివాదానికి పెట్టుకోవడం ఎందుకంటే వాడు ఒక ఒక స్పెల్లో ఉంటాడు ఆ స్పెల్లో ఉండి వాడు ఈ మాట వెళ్ళడం దూరం నుంచి భగవంతుడు వీడికి శుభములు చేయమాట అని ఆశీర్వదించి వదిలేయడమే ఈ సంవత్సరాలు అలాంటి అని ఆయన విద్యారాయణ స్వామి చేతులెత్తి దండం పెడుతున్నాడు ఈ ద్వైతులను ఈ సంసారాలను దూరం నుంచి దండం పెడుతూ నా వల్ల కాదురా బాబు వీళ్ళు అది దండాలు పెట్టారు అది శ్లోకం మంచి శ్లోకం కాబట్టి ఈ శ్లోకం కాదు ఈ వేషయోర్మాయుకయో వృథైవ కలహం యయు అనుశోచామ ఏవాన్యాన్ సంభ్రాంతైర్విమదామహే ऋणाच्यकादियोगान्ता ईश्वरे भ्रान्तिमाश्रिताः लोकायतादिसाङ्ख्यान्ताः जीवे ఈశ్వరే శాంతిని ఆశ్రితా లోకాయతాది సాంఖ్యాంతా జీవే చూడండి దీంట్లో నేను దేవాలయంలో కూర్చున్న వాళ్ళు మార్కెట్ ప్లేస్ లో ఉన్నవారు అని నేను కొంచెం మోడర్న్ గా చెప్పాను ఆయన అదే ధోరణిలో మాట్లాడుతున్నారు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు జగత్తును ఆరాధించేవాళ్ళు అని అభిప్రాయం అంటే ఆ పరిశ్రమ తీసుకో అదే కొనసాగిస్తున్నారు ఈ భ్రాంతులు అన్నారు కదా వీళ్ళు భ్రాంతి పడిన వారు భ్రమలో ఉన్నారు ఈ భ్రమలో ఉన్నవాళ్ళు రెండు రకాలు ఒకటి దేవుణ్ణి మేము పూజిస్తున్నాము అనే ద్వైతంలో ఉండేవాళ్ళు భ్రమలో ఉన్నారు వాళ్ళ భ్రమ దేని గురించి ఈశ్వరుని విషయమై వాళ్ళు భ్రాంతిని పట్టుకున్నారు ఈశ్వరుని విషయమై భ్రాంతిని పట్టుకున్నారు భ్రాంతిని పట్టుకుని ఈశ్వరుడికి ఎలా ఉంటారో తెలిసిన దేవుడు మైల పడిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి శుద్ధి చేయాలి వారికి దేవుని ఎడలా ఉన్నది భ్రాంతియా లేకపోతే జ్ఞానమా వాడికి ఎంతసేపు దేవుడి గురించి భ్రాంతి దేవుడు భయపడిపోయడం ఒక భ్రాంతి దేవుడికి ధూపం వేయకపోతే ఆయన కష్టపడిపోతాడు అని వీడికో భ్రాంతి దేవుడికి దీపం పెట్టకపోతే ఆయన ఏమవుతాడు చీకట్లో ఉండిపోతాడు అని వీడి భ్రాంతి దేవుడికి నైవేద్యం పెట్టకపోతే ఆయన తిండి చెప్పలు లేకుండా ఉంటాడు అని భ్రాంతి దేవుడికి పైన గూడు వేయకపోతే ఆయన వర్షాన్ని కలిసి ఎండకి ఎండిపోతాడని వీడి భ్రాంతి దేవుడికి మనం పెళ్లి చేయకపోతే ఆయన బ్రహ్మచారిగా ఉండిపోతాడని కూడా భ్రాంతి పడ్డా నేను ఆశ్చర్యపడను ఇలాగ దేవుడి విషయంలో వీళ్ళందరూ అలా భ్రాంతి పడుతూ ఉంటారు దేవుడు భ్రాంతులు వీళ్ళు ఇంకా సంసార భ్రాంతులు వేరే ఉన్నారు అది రెండో పాదం ఈ దేవుడు భ్రాంతులు ఉన్నారే వీళ్ళు ఎలా ఉంటారంటే గడ్డిపోత దగ్గర మొదలుపెట్టి యోగా యోగాభ్యాసం చేసి వాళ్ళ వరకు ఉన్నారు అని అంటున్నాడు ఆయన మరి నేనేమంటాం లేదండో ఆయన అంటున్నాడు గుణార్చకాది యోగాంత అంటే దేవుడు నాకంటే వేరే ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇదిగో ఈ మొక్కలో ఉన్నాడు ఈ వేప మొక్కలో ఉన్నాడు అని ఒకడు అంటాడు కాదు ఈ గర్భగడ్డిలో ఉన్నాడని ఇంకొకటి అంటారు కాదు ఈ రాగి చెట్టులో ఉన్నాడని మరొకటి అంటారు కాదు ఈ మేడి చెట్టులో ఉన్నాడని ఇంకొకటి అక్కడక్కడ పూజలు చేస్తూ ఉంటాడు ఇంకొకటి అంటాడు వీటిల్లో చెట్టులోను గేమలోనూ ఎక్కడ ఉంటాడండి దేవుడు దేవుడు విగ్రహంలో ఉన్నాడని ఒక శిలా విగ్రహాన్ని పెట్టి ఇంకొకటి పూజ చేస్తూ ఉంటాడు ఇంకొకటి కొండలో ఉన్నాడని ఆ కొండకు పూజ చేస్తాడు దేవుడు విషయం దేవుడు భిన్నుడు అనేవాడు ఇది వేదాంత క్లాస్ ఇది మీరు అలాగే బుగ్గలు ఒప్పేసుకోకుండా సినిమా మరి పాఠం అలాగే ఉంటుంది ఇంకా యోగులు ఉన్నారు యోగులు ఏమిటంటే దేవుడు బయట లేడు లోపల ఉన్నాడు అంట బయట ఉన్నాడు దేవుడు విగ్రహాల్లోనూ అక్కడ ఉండడు దేవుడు ఎక్కడ ఉంటాడు హృదయంలో లోపల ఉంటాడు మనం సమాజ మార్గంలో ఉంటే ఆ దేవుడు మూలాధార చక్రం నుంచి అలాగే పైకి వేస్తారు అని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈశ్వరుని విషయంలో భ్రాంతులై ఉన్నారు అందాం తృణా తృణార్చకాదియోగాంత చెట్టు చాములను రాతి విగ్రహములను అర్చక అంటే శిలా అర్చక అంటే శిల ఆ అది వస్తుంది అర్చక అంటే వర్షిపరని కాదు యోగ అంతా అర్చకాన్ని అంటే వర్షిపరని కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ టీకాకారుడు శిల అంటున్నాడు అలా అర్థం కూడా చెప్పచ్చు ఆది మొదలుగు వాటిని పూజించి వారితో మొదలు పెట్టి అంటే చెట్టు చేపలను రాళ్ళు రప్పలను పూజించి వారితో మొదలు పెట్టి యోగాంత చక్రములు యోగము అభ్యసించే వారి వరకు భగవంత హఠయోగం ఈ హఠయోగంలో వీళ్ళు పెద్ద నిష్ణాతులు ఈ వాళ్ళ మనిషిని కూడా వీడున్నాడే గత పదేళ్ళ నుంచి సాధన చేస్తున్నాడు కానీ ఇంకా మణిపూరం దాకానే వచ్చారు అని చూసి చెప్పేస్తారు మరి ఆయన మాట ఏమిటండి వాడు ఇంకా మూలాధారం దగ్గరే పడుతున్నాడు నేను అనాహతానికి వచ్చి విశుద్ధికి కూడా వచ్చేసాను ఇంక ఆజ్ఞాజ్ఞను సహస్రానికి మళ్ళీ నన్ను వెళ్ళిపోతాను అని ఇలా మాట్లాడుతూ ఉంటారు యోగా యోగా హఠయోగా వీళ్ళందరూ కూడా ఆ రాళ్ళు రప్పలు చెట్టు చేమలను పూజించి వాళ్ళతో మొదలుపెట్టి ఈ మూలాధారము చక్రములు పైకి వెళ్ళే కిందకు వచ్చాయి ఇక్కడ మాయాశక్తి ఉన్నది మూలాధారము ఉన్నది అని ఇలాగ వీళ్ళందరూ కూడా ఈశ్వరే ఈశ్వరుని విషయమై భ్రాంతిని భ్రాంతిని ఆశ్రిత పట్టుకొని ఉన్నవారు అంటే ఇక్కడ ఈశ్వరుణ్ణి నిరాకరించట్లేదు ఈశ్వర నిరాకరణం కాదు వేదాంతులు ఈశ్వరవాదు ఈశ్వరుడు నీ ఆత్మరూపంగా నీలో ఉన్నాడు తెలుసుకో పైకి లేవనక్కర్లేదు కిందకి లేనక్కర్లేదు ఇది తెలుసుకుంటే సరిపడుతుంది నా స్వరూపము బ్రహ్మము అని తెలుసుకుంటే సరిపడుతుంది దీంట్లో పైకి లేచేది లేదు కిందకి దిగేది లేదు కాబట్టి తెలుసుకో అది తెలుసుకోవటం మానేసి ఈ మూలాధారం నుంచి పైకి రావాలి అని ఒకసారి మొదలుపెడితే అది ఇంకా అలాగేదో వికృతి భోగంలో పడిపోతుంది అది ఎక్కడెక్కడికో పోతుంది అది వామాచారాలు దక్షిణాచారాలు అంటే ఎవరిలో పోతుంది ఆ రకంగా దేవుడి విషయమై భ్రాంతిని ఆశ్రయించి ఉన్నారు దేవుడికి పశువులను బలిస్తారు ఇప్పుడు కోడి అంటే కోళ్ళు చిన్న ప్రాణి ఏదో ఇచ్చాడు అనుకున్నావంటే మేకని ఇచ్చేస్తాడు కోడికి పది గట్లు బరువు మేక పెద్ద జరుగుతుంది కోళ్ళే మేకను కూడా ఏదో ఇచ్చి ఇచ్చాడు అనుకుంటే బలిని ఇచ్చేస్తాడు బలి ఇంకా దొరకట్లేదు కానీ అది ఏనుగులు కూడా బలి ఇచ్చేస్తాడు ఇంకా స్టాప్ ఇది ఇప్పుడు who believe in absurdity don't hesitate to commit atrocity అలా ఉంటుంది దేవుడి పేరు చెప్పి జల్లికట్టును నిర్వహిస్తారు దేవుడి పేరు చెప్పి ఇక్కడ కూలి పందాలు నిర్వహిస్తారు అన్ని దేవుడి పేరు మీద నడుస్తూ ఉంటాయి దేవుడి పేరు మీద తాగేస్తారు కంట్రీ నిక్కడ ఫుల్గా తాగేస్తారు దేవుడి పేరుతో అబ్బో లోకాయతాది సాంఖ్యాంత దేవుడు లేడు జగత్తే సత్యము అని చెప్పే లోకాయుకులతో మొదలుపెట్టి ప్రధానము నుండి జగత్తు పుట్టినది దేవుడు లేడు అని చెప్పే సాంఖ్యుల వరకు జీవే జీవుని విషయమై విభ్రాంతిని విశేషమైన భ్రాంతిని ఆశ్రితాహ పట్టుకున్నారు ఇప్పుడు లోకాయుతులు ఉన్నారనుకోండి నాస్తికులు అనుకోండి నాస్తికులు సాంఖ్యులు సాంఖ్యులు మీరు ఎవరు కనపడరు నాస్తికులు ఎక్కడ పడితే అక్కడ కనపడతారు ఆస్తికుల్ని మీరు ఎలా దేవుడు సత్యమా అని అడిగితే ఏమంటాడు కాదు అంటాడు ఓకే పోనీ దేవుడు సత్యం కాదు జీవుడు సత్యమా అని అడిగితే ఎస్ అంటాడు ఎందుకంటే వాడే జీవుడు జస్ట్ వెళ్తాడు ఉపనిషత్తు ఏమని చెప్పింది ఎవరైతే బ్రహ్మ లేదని అన్నాడో వాడు తానే లేదని చెప్పుకున్నట్లయింది అసలు హేతు లేదు సో తానే లేదని చెప్పుకున్నట్లేదు అస్థి బ్రహ్మేతి చేత సంతమేనంతతో విజయతి బ్రహ్మ కాలేదు అంటే అర్థమేదో తెలుసుకున్నాండి నేను ఉన్నాను అన్నాడు బ్రహ్మ లేదు అంటే నేను లేను అని అర్థం అంతటి అజ్ఞానంలో ఈశ్వర తత్వము తాము ఈశ్వర స్వరూపులై ఉంది కానీ మేము జీవులమని భ్రమపడుతూ ఈశ్వరుడు అనేవాడు లేనే లేడని భ్రమపడుతూ వీళ్ళు ఉన్నారు ఈ నాస్తికుల దగ్గర మొదలుపెట్టి సాంఖ్యుల వరకు అలా ఉన్నారు వీళ్ళు భ్రాంతిపడే ఉన్నారు వీళ్ళందరితోటి దెబ్బలాడడం మాకు పని కాదు మరి మీరేం చేస్తారు అద్వితీయ బ్రహ్మతత్వం అని అంటున్నారు మేము అద్వితీయ బ్రహ్మతత్వాన్ని పట్టుకుంటాము వీళ్ళు ఈ దేవుణ్ణి పూజించే వాళ్ళు భేదపు దృష్టితో దేవుణ్ణి పూజించే వాళ్ళు దేవుడు లేడని దేహాన్ని భోగాల్ని పూజించే వాళ్ళు వీళ్ళందరూ కూడా భ్రాంతులే ఆ రెండు మార్గములు తప్పు మార్గములే అద్వయ పరబ్రహ్మతత్వము ఆత్మరూపముగా ప్రకాశిస్తుంది అని తెలుసుకున్న వాళ్ళే పొరపాటు అవుతారు అని తర్వాత శ్లోకంలో ఓం శాంతి శాంతి